अर्जुन उवाच ज्यायसी चेत् कर्मणस्ते मता बुद्धिर्जनार्दन तत् किम् कर्मणि घोरे माम् नियोजयसि केशव ज्यायसी श्रेयसी चेत् यदि कर्मणः सकाशात् ते తవ మతా అభిప్రేత బుద్ధి జ్ఞానం హే జనార్దన యది బుద్ధికర్మణి సముచితే ఇష్టే తదా ఏకం శ్రేయస్సాధనం ఇది కర్మణో జ్యాయసీ బుద్ధి కర్మణ అతిరిక్తకరణం బుద్ధే అనుపపన్నం అర్జునేన కృతం సత్ न हि तदेव तस्मात् फलतः अतिरिक्तम् स्यात् तथा कर्मणः श्रेयस्करी भगवता उक्ता बुद्धिः अश्रेयस्करम् च कर्म कुरु इति माम् प्रतिपादयति तत् किम् नु कारणम् इति भगवत उपालम्भम् इव कुर्वन् तत् किम् कस्मात् कर्मणि घोरे क्रूरे హింసాలక్షణే మాన్ నియోజయసి కేశవ ఇది చ ఆహ తచ్చ న ఉపపద్యతే అథ స్మార్తేన కర్మణ కర్మణా సముచ్చయః సర్వేషాం భగవతా ఉక్తః అర్జునేన చ అవధారితః కర్మణి ఘోరే మాన్ నియోజేసి ఇది కథం యుక్తం వచనం